एवम् प्रवर्तितम् चक्रम् नानुवर्तयतीह यः अघायुरिन्द्रिया रामो मोघम् पार्थ स जीवति एवम् ईश्वरेण వేదయజ్ఞపూర్వకం జగత్ చక్రం వర్తితం న అనువర్తయతి ఇహ లోకే యహ కర్మణి అధికృతः సన్ అఘాయుః అఘం పాపం ఆయుః జీవనం యస్య సహ అఘాయుః పాపజీవన ఇది యావత్ ఇంద్రియారామ ఇంద్రియైః ఆరామ ఆరమణం ఆక్రీడా విషయేషు యస్య స ఇంద్రియారామః మోఘం వృథా హే పార్థ స జీవతి తస్మాదజ్ఞేన అధికృతేన కర్తవ్యం ఏవ కర్మ ఇది ప్రకరణార్థ ప్రాగాత్మజ్ఞాననిష్టాయోగ్యతాప్రాప్తే తాదర్థ్యేన కర్మయోగానుష్ఠానం అధికృతేన అనాత్మజ్ఞేన కర్తవ్యం ఏవ ఇది ఏతత్ न कर्मणामनारम्भात् इत्यत आरभ्य शरीरयात्रापि च ते न प्रसिद्ध्येदकर्मणः इति एवम् अन्तेन प्रतिपाद्य यज्ञार्थात् कर्मणोऽन्यत्र इत्यादिना मोघम् पार्थस जीवति इति एवम् అంతేనాపి గ్రంథేన ప్రాసంగికం అధికృత అనాత్మవిద కర్మానుష్ఠానే బహుకారణం ఉక్తం తదకరణే చ దోషసంకీర్తనం కృతం